ఇది ప్రైమ్ టైంలో టీవీ ఛానల్లో వాడు ప్రసారం చేస్తారు ఈ రకమైన అంధవిశ్వాసాన్ని ప్రసారం చేసేటువంటి టీవీ ఛానల్స్ ని బ్యాన్ చేయాలా లేదా మీరే సమాజంలో ఇటువంటి ప్రసారము ఇది యూరప్ లోనూ అక్కడ కలామణి అవదు అవదేమో అనుకుంటుంది ఇంత పేర్చేది పోయి ఇలాంటి కలామణి అవదని మన హిందూ ధర్మంలో ఉన్న ఈ పరిస్థితిని ఎవరు పట్టించుకోరు ఏదో ఇంకేదో ఇష్యూలో పడిపోయారు అర్థం దీన్ని ముందు క్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేదా ఏం చెప్పుకుంటారు అబాధితే భేదం జవ కాబట్టి సోన్వేషవ్య అంటే వాడు ఇదే అన్వేషణ అనుకుంటారు అధికారం అన్వేషణ అధికారం అన్వేషణ కాబట్టి ఆత్మస్వరూపంగా తెలుసుకోవాలి భేద నిర్దేశంతో చెప్తారు చెప్పిన తర్వాత వీరికి తెలుస్తుంది ఏమిటి ఆ భేద నిర్దేశాన్ని బట్టి ఏం తెలిసింది వీడికి అవగమ్యమానం బ్రహ్మణ అధితత్వం కాబట్టి ఇప్పుడు ఉన్న స్థితిలో అజ్ఞానం ఉన్న స్థితిలో నేను జీవుడను అల్పుడను పరమాత్మ అధికము అని ఆ విధమైన భేద నిర్దేశమే ఉంటుంది అటువంటి బ్రహ్మ జీవరూపంగా ఉండి తనకు తాను అపకారం చేసుకున్నాడనేటువంటి ఆర్గ్యుమెంట్కి లేదు టీకాకరణాదిదోషత్వసత్యం అంటే హితాకరణము అనే దోషము బ్రహ్మయందు గలదు అనే ప్రసంగాన్ని త్రోసిపుచ్చు అనే ప్రసంగాన్ని అడ్డుకుంటుంది అంటే బ్రహ్మ తనకు హితమును చేసు తనకు తనకు అహితమును ఏం చేసుకోలేదు ఎందుకంటే బ్రహ్మ బ్రహ్మగానే ఉన్నది జీవుడు అయిపోలేదు ఈ జీవుడు మిథ్యా జీవుడు ఇది యథార్థ జీవుడు ఏం కాదు వీడు కాబట్టి ఆ బ్రహ్మ ఈ జీవుడైపోయింది ఈ జీవుడు అయిపోయాడు కాబట్టి ఆ బ్రహ్మ తనక హితమును చేసుకోలేకపోయింది అనే దోషం ఆ బ్రహ్మయంలో ఉన్నది అనే శక్తిని ఈ ఆర్గ్యుమెంట్ త్రోసిపుస్తుంది అస్మాదివచ్చ తదనుపత్తి తత్ అంటే బహుశా హితాకరణము అనే దోషం అవ్వచ్చు ఆ హితాకరణాది దోషము అది యుక్తియుక్తము కాదు తదనుపపత్తి ఉపపత్తి అంటే యుక్తి అనుపపత్తి యుక్తియుక్తము కాదు ఇంకో దృష్టాంతం చ ఓసారి చెప్పారు భేద నిర్దేశం చేత యుక్తియుక్తము కాదు అని అదే విషయాన్ని ఇంకొక దృష్టాంతంతో దృష్టాంతంతో చెప్తున్నారు చ ఇంకో హేతు ఏంటంటే అస్మాది వలె రాయి మొదలైనది వలె ఏది రాయి మొదలైనది సూత్రం కాదు భాష్యకారులు చెప్తారు ఇది గమనించలేదు ఎందుకంటే నేను ఇది నా ప్రసంగాల్లో చాలా సార్లు చెప్తాను నేను ఏమంటానంటే నెక్లెస్ అని చెప్పేసి పెట్టి ఆ నెక్లెస్ ని రాళ్ళు వేస్తున్నాను రాళ్ళు వాటి పేరే రాళ్ళు తెలుగులో ఇంగ్లీష్ లో స్టోన్స్ రాళ్ళు వేసుకుంటారు సో రాయి అంటే ఏంటి మట్టి మట్టి కదండి పృథివీ దానికి నువ్వు రాయి అని పేరు పెట్టి ఓకే రాయి అని పేరు పెట్టినప్పుడు ఏం చేయాలి అర్థం కాదు పూర్తి ఇచ్చినా కూడా నేను వెళ్తూ ఎందుకంటే రాయి రాతి మొక్క మీదేంటంటే రాతి ముక్కల్ని డబ్బు కొన్ని బాగా ఎక్కువ డబ్బు పెట్టి లక్ష రెండు లక్షలు పెట్టి రాతి ముక్కలు కొన్ని దానికి బంగారపు తొడుగు ఒకటి చేయించి మెడలు వేసి పెరగడానికి శరం కన్నా ఇంకెప్పుడు వచ్చినప్పుడు అదే వస్తుంది అశ్వాన్ని వచ్చాక అది ఏమిటో అనుకోకండి ఉంటే అలా వస్తాం అంటే అదే నాకు వాళ్ళు I cannot stand that kind of indiscriminate లోకంలో రాళ్ళన్నీ పృథివీ పృథివీత్వ సామాజ్య అద్వితానామది ఓ రాత్రి ఇప్పుడు ఈ నేల ఈ బండరాయి ఉంది ఇది ఏమిటిది పృథివీ ఈ సిమెంట్ రాయి ఉంది ఏమిటది పృథివీ రాళ్లు పోసారు అక్కడ రోడ్డు వేస్తారు మామూలుగా ఆగస్టు నెలలో రాళ్లు పోసి డిసెంబర్ నెలలో రోడ్డు వేస్తూ ఉంటారు మన వాళ్ళు నేను అమెరికాలో రోడ్లు వేయడం చూశాను వాడు రాళ్ళు ఆరు మెషిన్లు కట్ చేసి దాన్ని చేసి అన్నీ వేసుకుని వస్తారు వేసుకుని వచ్చి ముందు ఏ ఏరియాలో రోడ్డు వేయాలో దాన్ని వాళ్ళు టేప్ తోటి బ్లాక్ చేసేస్తారు అది బ్లాక్ అయిపోతే ట్రాఫిక్ అడ్డం కాకుండా అంటే పూర్తిగా ఆగిపోకుండా ఉండడం కోసం ఇటో లేను అటో లేను ఆ ఏర్పాట్లకు ఇచ్చే సిగ్నల్స్ అన్ని పెట్టుకుంటాయి పెట్టుకుని శ్రీ గణేశాయ ఆయన మహాన్ని మొదలు పెట్టారు మొదలు పెట్టి కట్ చేసేసి రోడ్డు వేసేసి శుభ్రం చేసి చీపులు పెట్టి తుడిచేసి మార్పులు వేసేసి మళ్ళీ లైన్లు గీసేసి తాను తీసుకొచ్చిన సామాన్లు టేకులు అన్ని మళ్ళీ లారీలో పాడేసుకుని లేచలేదు ఏమీ ఉండదు రోడ్డు మీద వీళ్ళు రాళ్ళు పోస్తారు జూలై నెలలో ఒకడు రాళ్ళు పోసేసిపోతుంది సగం రోడ్డు ఈ రాళ్ళు ఆక్రమిస్తారు అలా జనాలు ఆ పక్క నుంచి ఆ రాళ్ల పక్క నుంచి పోతారు ఈ లోపల ఎవడో ఇంటి లోపల కొద్దిగా రాళ్ళు కావాల్సి వస్తే వాడు సంఖ్యలో పట్టుకుపోతూ ఉంటాడు ఇంప్రూవ్ హోనా పడేలా అంటే మోడీ గారికి ఇంకో ఐదేళ్ళు టైం ఇవ్వకపోతే లాభం లేదు ఇవన్నీ పోవాలంటే కొన్ని కొంచెం టైం ఇవ్వాలి మొత్తానికి రావడండి అస్మానం మొత్తం కానీ వీటిల్లో జనం యొక్క దృష్టి ఎలా ఉంది రాళ్ళ గురించి కేసు కొన్ని మనులు చాలా విలువైనవి చాలా ఎక్కువ ఖరీదు ఉండేటువంటి మనులు లైక్ వాట్ వైడూర్యాలయ వజ్రము అంటే డైమండ్ వైడూర్యము అంటే చెంపు వత్స అంటే హరిత మణి ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు అన్యే మధ్యమ వీర్యాహ మళ్ళీ వాటికంటే తక్కువ ధర వాటికంటే తక్కువ శక్తి కలిగి అంటే లైట్ ని రిఫ్లెక్ట్ చేయడంలో వాటి శక్తి తక్కువ మధ్యమ వీర్య ఇంకేత వాటి ఖరీదు కూడా తక్కువ అవేమిటో తెలిసిన సూర్యకాంతాదయ సూర్యకాంత మాణిక్యం చంద్రకాంతం ఖరీదు సూర్యకాంతం చవక అంటే గాజు కోసం సూర్యకాంతం అంటే గాజు కోసం సంథింగ్ లైక్ ఈ స్టాండిలీస్ లో పెడుతూ ఉంటారు అవి సూర్యకాంతం వాటికి పెద్ద విలువ లేదు తక్కువ విలువ అన్యే ప్రహీనా ఇంకో కొన్ని రాళ్ళు ఉన్నాయి అవి ఎందుకు పనికిరండి హీనా హీనా కాదు ప్రహీన అవి ఎందుకు పనికొస్తాయో తెలిసిన కుక్కని తరవడానికి తప్ప ఎందుకు పనికిరాదు కుక్క మీద ఓ రాయి ఇలా వేస్తే దానికి తగిలిట్లా వేయకూడదు ఉంటే దానికి అలాగా దాని అది చప్పుడు చేసేట్లాగా వేయాలి దాని పక్కన గోడ ఉందంటే ఆ గోడ మీద దేని మీద వేస్తే ఆ సౌండ్కి భయపడిపోతుంది దాన్ని కొట్టే స్వవాయస కుక్క మీద కాకి హోరడానికి విసిరేందుకు తప్ప ఇంకెందుకు పనికిరావడం అప్పుడప్పుడు ఈ ధర్నాలు చేసినప్పుడు పోలీసుల మీద కూడా అన్వేషిస్తూ ఉంటారు సో ఇలాంటివి అన్నీ ఒకటే రాళ్ళు ఆ రాళ్ళు ఈ రాళ్ళు ఈ రాళ్ళు అన్నీ ఒక రాళ్లే కానీ ఇంత తేడా కనపడతాం ఇది అనేక విధం వైచిత్ర్యం దృశ్యతే అవడానికి అన్ని రాళ్లే అయినా అన్ని కూడా పృథివీ అనేటువంటి ధర్మమును సమానముగా కలిగి ఉన్న ఇంత తేడా కనబడుతూ ఉన్నది లోకంలో ఏక పృథివీయపాశ్రయానామీ బీజానాం అస్మ దృష్టాంతం ఇచ్చారు ఎవరు సూత్రకారులు ఇచ్చే ఆది అన్నారు ఈ ఆది అన్నదానికి ఇంకొకటి కూడా పెడితే బాగుంటుంది కాబట్టి భాష్యకారులు చెట్ల దృష్టాంతాన్ని ఇస్తుంది అస్మ వృక్ష అదే రకంగా మీరు ఏదైనా ఇంకోటి ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు ఈ గింజలు ఉన్నాయి చూసారా ఈ గింజలన్నింటినీ ఒకే నేలలో పాతి పెడతారు ఏక పృథివీ యపాశ్రయం అంటే ఆశ్రయం పాతి పెట్టే ఆశ్రయం ఒకటే ఉంటుంది ఏమిటది ఒకటే పృథివీ కానీ బహువిధం పత్ర పుష్ప ఫల గంధ రసాది వైచిత్ర్యం చందన కింపా కింపాకాదిషు ఉపలక్ష్యతే ఈ గింజలనంటే ఒకే నేలలో పాటు ఆ నేల నుండే వస్తుంది నీరు పోషక పదార్థాలు అన్నీ ఆ నేలలోంచే వస్తుంది ఆ నేల నుంచి వచ్చి పెరుగుతాయి ఒకే నేలలో పాటు పెడితే అది ఆ బీజుల్లో ఉండే తేడాన్ని బట్టి మీకు వచ్చేటువంటి మొక్కలు చందన మొక్క చందన వృక్షము పింపాక వృక్షము ఏదో ఉంటుంది పింపాక తెలుగు పుస్తకంలో ఏమన్నా రాసేదా మహాకాళ ఓకే మహాకాలం అంటే పెద్ద తెలిపి చందనము కింపాకము ఇలాంటివేవో ఉంటాయి వాటిల్లో ఆకులు వేరువేరుగా ఉంటాయి పత్ర పుష్పాలు వేరుగా ఉంటాయి ఫలాలు వేరుగా ఉంటాయి ఆ ఫలముల యొక్క గంధము వేరుగా ఉంటుంది వాటి మీద రసం టేస్ట్ వేరుగా ఉంటుంది ఇంకా అనేకమైన భేదములు కూడా ఉంటాయి అవడానికి ఇవన్నీ ఒకే నేల నుండి పుట్టి ఒకే నేల నుండి మీకు తెలుసో తెలీదో ఈ ద్రాక్ష తోటలు ఉంటాయి హైదరాబాద్ చుట్టూ ద్రాక్ష తోటలకి మనకి గుర్తులు వస్తాయి కదా ద్రాక్ష మొక్కలు కావాలి అది ఎలాగంటే ఒక పిచ్చి మొక్క ఒకటి ఆ మొక్క కనుక పెరిగితే దాని నుంచి పిచ్చి పిచ్చి పువ్వులు పిచ్చి కాయలు వస్తాయి అలా పిచ్చి మొక్కలు పెంచుతారు మొత్తం అన్ని పిచ్చి మొక్కలు అన్ని పెంచుతారు పెంచి దాన్ని సగంలో కట్ చేస్తారు అక్కడ ద్రాక్ష మొక్కకి అంటు వేస్తారు కాబట్టి పృథివీ నుంచి తీసుకునేటువంటి రసము పోషక పదార్థములు అన్నీ పిచ్చి మొక్క తీసుకుంటుంది ఆ పిచ్చి మొక్కలోంచి ద్రాక్ష మొక్క తీసుకుంటుంది తీసుకుని మనకి ద్రాక్ష పండిస్తుంది నేను చూశాను నేను ఎవరో ఒక ఆయన శ్రీధరరాజు గారిని ఒక సభ్యులు ఉన్నాడు ఆయన రోజు తీసుకెళ్ళి వాళ్ళ తోటాన్ని చూపించారు అప్పుడు చెప్పారు మీ విషన్ డిఫరెంట్ ప్లాంట్ అంటే పృథివీకి సంబంధించినంత మటుకి పోషక పదార్థముల దృష్ట్యా ఏకత్వం కానీ భేదం ఎక్కడొచ్చింది మీకు ఆ కాండం నుంచి వచ్చింది భేదం బయాలజీ మన బయాలజిస్ట్ ప్రొఫెసర్ గారు ఉన్నారు వెనకాల బట్టి ఇదంతా బయాలజీ ఇలా ఉంటుంది ఆ భేదం అంతా పైన ఉంది తప్ప పృథివీలో ఏమి లేదు పృథివీ సమానంగా పోషక పదార్థాన్ని సప్లై చేస్తూ ఉంటుంది కాబట్టి ఇటువంటి భేదములు మనకి కనపడుతూ ఉంటాయి ఓకే యథాచ ఏకస్యాత్యన్నవస్య మోహితాదీని కేశలోమాదీని చ విచిత్రాన్ని కావ్యాన్ని భవంతి చూడండి మీరు భోజనం చేస్తారు మీరు తినే ఆహారము ఏకరూపంగా భోజనం చేస్తారు ఆ భోజనము ఎన్ని రూపములుగా పరిణామాన్ని చెందుతుందో మీరు ఊహ కూడా చేయలేదు రక్తముగా ఆ తిండియే ఆ భోజనమే రక్తం అవుతుంది లోహితం అంటే రక్తం ఆ భోజనమే ఎముకలవుతుంది అదే మాంసం అవుతుంది అదే మధ్య అవుతుంది గుండె మీద ఉండే సెల్స్ కూడా అదే అవుతుంది గుండెకి సంబంధించిన సెల్స్ ఊపిరితిత్తుల సెల్స్ అదే అవుతుంది ఇంకా గోళ్ళు కూడా లేవు జుట్టు కూడా లేవుతుంది తిండి పెట్టడం మానిస్తే వాడికి జుట్టు కూడా పెరగదు దానికి కూడా భోజనం నుంచే పెరుగుతాయి కాబట్టి ఒకే అన్నరసం ఇంత విలక్షణమైన రూపములను పొందుట ఇంతటి విభాగము మనకు కనబడుతుంది ఓకే అని ఏం ఏకస్యా బ్రహ్మణ కాబట్టి మీరు ఇక్కడ గోల్డ్ ఉన్నాయి ఇక్కడ వెంట్రుకలు ఉన్నాయి ఇక్కడ మాంసం ఉన్నది ఇక్కడ రక్తం ఉన్నది ఇంత భేదం ఉన్నది కనుక మీరు తినే ఆహారంలో ఫండమెంటల్ గా భేదం ఉండాలి అని అంటారా అనుకో ఒకే ఆహార రసం నుంచి ఇవన్నీ వస్తాయి అలాగే ఈ సృష్టిలో అన్ని రకాల జీవులు ఉంటాయి వాళ్ళందరూ కూడా అయితే పరమాత్మ ఉంటుంది మీ దృష్టి ఎక్కడ ఉంది సింగిల్నెస్ ఇగ్నోర్ ది మల్టిప్లిసిటీ ఎక్కడ మీ దృష్టి కొంతమంది దృష్టి మల్టిప్లిసిటీ మీద ఉంటుంది ఇది ఎంత లోతుగా ఉంటుందంటే ఒక వేద పండితులు కలిసి ఇప్పట్లో వేదం మీద నేను ఏదో రిసెర్చ్ చేశాను ఆ రోజుల్లో వేద పండితులు కలిసాను బాగుంది నేను మంచి రీసెర్చ్ చేశాను ఇది అది ఏదో ప్రసంగంలో ఆయన ఏమన్నారంటే నేను కనుక్కున్నానండి అగ్నులు నలభై తొమ్మిది రకాలు అంటే నేనున్నాను మరుత్తులు సప్త సప్తాహ సప్త సప్తాహ అంటూ ఉంటారు మరుత సప్త సప్తాహ కాదు సారీ సప్త సప్తాహ మరుత నలభై తొమ్మిది మరుత్తులు దేవత ధనం అని విన్నాం కానీ అగ్ని ఎందు ఇన్ని భేదాలు ఉన్నాయని వినలేదే అయినా అజ్ఞులంలో మూడు ఉన్నాయని భేదం వింటున్నాం ప్రారంభత్యాన్ని అహమనీయాన్ని దక్షిణాన్ని అది కూడా ఉపాధిని బట్టి వచ్చింది తప్ప అగ్నిలో భేదం కాదు అగ్ని ఒకటే ఉంటుంది ప్రారంభత్యాన్ని లేదు అహమనీయాన్ని స్వరూపంలో వేదని మనం అనం ఈ పర్పస్ కోసం వాడినప్పుడు ఈ పేరు పెట్టాలి పర్పస్ మారితే పేరు మారింది తప్ప అగ్ని స్వరూపంలో భేదం ఎందుకుంటుంది అని మూడు దగ్గరే అలా సర్దుబాటు చేసుకుంటుంది ఈ నలభై తొమ్మిది ఏమిటండి ఇవన్నీ వేరు వేరేనా అంటే వేరు వేరే మనుషులందరూ వేరు వేరే ఒకటి కాదు మనం చూస్తే క్యాస్ట్ సిస్టమ్ అంటే అదే రేస్ అంటే కూడా రేషియల్ రైట్స్ అవి జరుగుతున్నాయి అన్ని కాదు వేస్ట్ అంటే మనుషులు ఒకటి కాదు కాదండి మనుషులు కూడా డిఫరెంట్ ఒకటి బుద్ధి ఇంకొక బుద్ధికి తేడా ఉంటుంది దేహం తేడా ఉంటుంది రంగు తేడా ఉంటుంది రూపం తేడా ఉంటుంది లింగము తేడా ఉంటుంది వయస్సు తేడా ఉంటుంది అన్ని తేడాలు ఉంటాయి కానీ మౌలికంగా అందరి ఎందు ఒకే ప్రాణశక్తి కలదు ఒకే చైతన్యము కలదు కాబట్టి మీరు సర్వే భవంతు సుఖిన అయితే సర్వం కలుగుతం బ్రహ్మ ఇత్యాది వాక్యాలు లేదు ఆ దృష్టి ఎటువంటి దృష్టి ఏకత్వ దృష్టి మీరు వేరు మేము వేరు ఇక్కడికి బోర్డరు ఈ దృష్టి ఏమిటి ఏకత్వ దృష్టి కాబట్టి ఆ ఏకత్వ దృష్టిని మనం విస్మరించరాదు ఏమేకస్యాది బ్రహ్మణ ఒకే ఒక బ్రహ్మ కారణం ఉపాదానం ఒకే బ్రహ్మ బ్రహ్మ ఉపాదానం ఎలా అయితే ఒకే అన్నరసము ఉపాదానముగా ఇంత భిన్న భిన్నములైన అంగములు నిర్మాణం అవుతున్నాయి అలాగే ఒకే బ్రహ్మ ఉపాదానముగా జీవ ప్రాజ్ఞ పృథత్వం కార్యమైచిత్రియం అది జీవుడు ప్రాజ్ఞ జీవుడు వేరు ప్రాజ్ఞుడు ప్రాజ్ఞ అంటే పరమాత్మ జీవ ఈ తేడా జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు జీవుడు ఇక్కడే ఉంటాడు ప్రాజ్ఞుడు ఇక్కడే ఉంటాడు ప్రాజ్ఞ అంటే ఆత్మ సో సర్వమును తెలుసుకునేటువంటి ఆత్మ చైతన్యము ఇక్కడే ఉంటుంది ఈ దేహము నేను నేను సంసారిని అని తిప్పి పడుతున్నాను తిప్పి కొత్త కొత్త ఇబ్బంది పడుతూ ఉంటాడు సంసారి వాడు ఇక్కడే ఉంటాడు ఆ జీవుడు వేరు ఈ ప్రాజ్ఞుడు వేరు కాబట్టి ఒకే ఉపాదాన బ్రహ్మ నుండి జీవప్రాజ్ఞ భేదములో ఆశ్చర్యము ఉన్నది తర్వాత కార్యవైచిత్ర్యం ఒకే బ్రహ్మ కానీ దాని నుంచే ఆకాశము దాని నుంచే వాయువు దాని నుంచే పృథివీ ఆపహ అగ్ని అనేక కార్యములు భిన్న భిన్న కార్యములు ఒకే బ్రహ్మ నుండి ప్రకటమవుతారు ఇదంతా కూడా ఉపపద్యము యుక్తి యొక్క దీంట్లో యుక్తి దోషమేమీ తదనుపపత్తి హితాకరణాది దోషములు ఏవైతే వీడు లెక్కేశాడో ఆ దోషములన్నీ కూడా అయుక్ యుక్తియుక్తములు కాను కాదు ఏది అనుపపత్తి కాదు ఏది అనుపపత్తి అంటే పరపరికల్పిత దోషానుపపత్తి అది యుక్తియుక్తము కాదు సదానుపపత్తి అనే సూత్ర పదానికి అర్థం ఏంటి అది యుక్తియుక్తము కాదు అదేంటో ఇది పర అంటే పూర్వపక్షి చేత కల్పింపబడిన హితాకరణాది దోషము ఏదైతే కలదో అది యుక్తియుక్తము కాదు అని అభిప్రాయం శృతేష్ట ప్రామాణ్యాత్ వికారస్య వాచారంభణ మాతృత్వాత్ स्वप्नदृश्यभाववैचित्र्यवच्च इत्यभ्युच्चयः శృతి ప్రమాణం ఇప్పుడు ఒకే పరం బ్రహ్మ సకల భేదములతో కూడిన జీవ ప్రాజ్ఞ భేదముగా పృథువ్యక్తితో వాయువాకాశ కార్య భేద రూపముగా ప్రకటమవుతున్నది అని శృతి చెప్తున్నది కనుక శృతి ప్రమాణం ఆ బ్రహ్మే జీవుడైతే ఒక జీవుడు ఎక్కువ దుఃఖాన్ని పొందుతున్నాడు ఇంకో జీవుడు ఎక్కువ సుఖాన్ని పొందుతున్నాడు ఆ బ్రహ్మ తనకి ఈ విధంగా దుఃఖాన్ని చేసుకుంటాడు ఇటువంటి దోషములు అవన్నీ త్రోసిపుచ్చడం అనేది సో శృతి ప్రమాణం తరువాత ఏమండి బ్రహ్మ ఉపాదానము ఏకము అద్వయము కార్య వైచిత్ర్యము రెండు కూడా సత్యములను ఎందుకు తీసుకోరాదు రెండు తీసుకుంటే ఏమవుతుంది భేదాభేదవాదం వస్తుంది అభేదము అద్వయ బ్రహ్మ సత్యమే కార్యవైచిత్ర్యము సత్యమే అని కాబట్టి భేదాభేదవాదాన్ని పెట్టకూడదు ఇదంతా విని ఆ బ్రహ్మాస ఏకత్వము సత్యమే ఈ వైచిత్ర్యము ఈ అనేకత్వము సత్యమే అనుకోకూడదు అక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే వికారము వాచారంభణ సో నామరూపాది వికారము నామరూపాత్మకము వికారము వాచారంభణం దుకాణంలో నామం భేద భేద అంటే మాత్ర అని అర్థం ఆ మాత్ర అర్థం సో మీరు చూడండి నెక్లెస్ మీరు అంటారు నెక్లెస్ మీరు అన్నారంటే అది ఒక భావన దానికి ఒక భాష మీలో ఉన్నామని అభిప్రాయం తప్ప వస్తువునందు భేదమేమీ లేదు మీ భావన చాలా గొప్పది మీకు భాష బాగా వచ్చింది వస్తువులో భేదం ఏమి లేదు అది మనం వ్యవహారంలో తెలుసుకొని ఉంది మీరు నెక్లెస్ సెలెక్ట్ చేశారనుకోండి ఇంకొక కంకణం సెలెక్ట్ చేశారు కొన్ని తూకం వేసి మీకు రేటు పడతాడు మజూరీ ఛార్జీలు వేరే వేసుకుంటాడు తూకం వేస్తాడు మీరు కూడా తూకం వేయమంటారు తూకం ఎందుకు వేయడం మీకు నెక్లెస్ రూపం నామరూపాలు కావాలి కాబట్టి ఈ తూకం ఎందుకంటే దేని తూకం వేస్తారు బంగారం తూకం వేస్తారు అది నామరూపాలు పక్కన కూడా బంగారం ముందుకు వచ్చింది కాబట్టి ఈ నెక్లెస్ అన్నది నేను నాకు నెక్ ఉంది దానికో లేసు కావాలి ఆ గోడలు కట్టండి దానికేమో అక్కడ ఉన్నదానికి సంబంధం ఇది వికారం ఈ నెక్లెస్ అనే వికారము వాగ్దానం చేస్తుంది జుబాంతా జమా అంటే నోటిలో ఉండే మాటల యొక్క జమా ఖర్చు ఎక్కడ ఉంటుంది తప్ప అక్కడ ఏమీ లేదు అక్కడ బంగారం ఉంది ఏమీ లేదు అంటే వికారం నామధేయం కాబట్టి లిక్విడేట్ శక్తి శక్తి అన్నదే బంగారమే శక్తి కాబట్టి ఈ వైచిత్ర్యమంతా కూడా కేవలము నామరూపములు నిత్య సత్యము కానిది బ్రహ్మ ఒక్కటే సత్యము కాబట్టి భేదాభేదవాదం ఉండదు భేదం కల్పితము అభేదం సత్యము మీకు అంగీకారమా అటువంటి భేదం ధైర్యవాదం ఒప్పుకుంటాము భేదం కల్పితము అభేదం సత్యం అలాంటి భేద భేదవాదం మీరు ఒప్పుకుంటే దానికి మాకు అభ్యంతరం ఇప్పుడు దాన్ని భేదా భేదవాదం అనుభవం భేదవాదం కల్పితాన్ని భేద సత్యాన్ని కలిపలా మూటగట్టడం సరిగా అర్థంలో చూసుకుని మేము ఇద్దరు ఉన్నాం అంటున్నారు అర్థంలో వీడు వీడు అర్థంలో ఉన్నాడు one plus one equal to one one plus one equal to two అవ్వదు అక్కడ one plus one equal to two అయితే ఇక్కడ భేదా భేదవాదం అని చెప్పచ్చు కానీ అలా లేదు ఇంకా శంకర్లు ఏమంటున్నారంటే సూత్రకారులు ఏవో దృష్టాంతాలు ఇచ్చారు సూత్రకారులు ఆయన చేసిన దృష్టాంతం ఆయన ఇచ్చారు అశ్వాన్ని రాతి ముక్కలు దానికి సజాతీయ దృష్టాంతం ఆదిశబ్దం చేత చెట్టు విత్తులు చెట్లు భర్తలు నేను ఇంకో దృష్టాంతం ఇస్తున్నాను మా దృష్టాంతాన్ని నేను చూస్తున్నాను మా దృష్టాంతం సూత్రకారుల దృష్టాంతం అంటే ఒక స్థాయి ఎక్కువగా అభ్యుక్తిగా సూత్రకారులు ఇచ్చే దృష్టాంతం ఏదో ఇచ్చారు వాళ్ళకి స్పాయి ఎందుకంటే సూత్రకారుల దృష్టాంతాన్ని భేదాభేదవాదులు తమకు అనుకూలంగా వాడుకుంటారు వాళ్ళు ఏమంటారంటే పృథివీ సత్యమే వేరు రాళ్ళు సత్యం రాళ్లలో భేదము సత్యం ఎందుకని సత్యం కాబట్టి డబ్బులు ఎక్కువ పెడుతుంది ఇంతే రాళ్ళు ముక్కు ఉంటుంది ఇంతే ఇలా కన్ను దాన్ని ఇలా మెడలో లాకెట్లో దాన్ని చుట్టూ చిన్న బంగారపు తొడుగులు వేసి మెడలు వేస్తుంది టోపస్ అది ఎంత అని అడిగారు ఏదో సందర్భంలో మాకు చూపించినప్పుడు అడిగారు అయితే వాళ్ళు చెప్పారు ఇది పదివేల డాలర్లు లోకంలో వ్యామోహం ఆ స్థాయిలో ఉంటుందన్నమాట అనుకున్నాను నేను వాడు నాకు కప్పు కాఫీ ఇవ్వబడి వద్దు ఎందుకంటే నేనేమి కొన్నాయా నీ దగ్గర నాకు నీ కాఫీ ఎందుకు వేస్ట్ చేస్తారో నేను బయట కూడా ఆనందించి కాఫీ తాగుతానమ్మా నేను కాఫీ ఎందుకంటే మనం కొని మాట అయితే కాఫీ తాగించాం కాబట్టి ఆ దృష్టాంతాన్ని అస్మాని వచ్చానే సూత్రకారుల దృష్టాంతాన్ని రైతులు తప్పుదాన్ని బట్టి చేస్తారు వాళ్ళు దీన్ని లెక్క చేయరు మేము మేము దృష్టాంతం ఇస్తున్నాము మీరు దాన్ని ఏమిటది స్వప్న దృశ్య భావ వైచిత్ర్య స్వప్నంలో మీకు భావం అంటే పదార్థం స్వప్నంలో అనేక పదార్థాలు కనబడతాయి అవన్నీ భిన్న భిన్నంగా ఉంటాయి ఆ భేదం అనేక భేదం చాలా భేదం వెరైటీ వైచిత్ర్యం అంటే వెరైటీ బోర్డంత వెరైటీ ఉంటుంది ఆ వెరైటీ సత్యమాన్ని ఇది అభ్యుచ్చయ ఈ దృష్టాంతాన్ని మీరు తీసుకుంటే ఆర్గ్యుమెంట్ ఇంకా మంచి ఉన్నతంగా ప్రకాశిస్తూ ఉంటుంది నాకు అలా అర్థమైంది ఆ వాక్యం ఆ దీక్షే శబ్దాన్ని నా బుద్ధిలోకి నేను చెప్పేశాను టీకాకారులు ఏమన్నా అంటారంటే వాళ్ళు ఏమంటారు తెలుగు ఆయన ఏమన్నా అన్నారా ఆయన అభ్యుక్షేమో అని మూడు పెట్టేసి ఉంటున్నా నేను ఆశ్చర్యపడ్డాను మూ మూ పెట్టేసి నన్ను తెలుగులో అనువాదం చేయమంటే ఈ స్వప్న దృష్టాంతము భాష్యకారులకే ఇయ్యబడినది అశ్వ దృష్టాంతం కంటే ఈ దృష్టాంతంలో క్లారిటీ చాలా ఎక్కువ కలదు అనేదో నేను నోట్ పంపుతాను అభ్యుచ్చయ ఉన్నది కదా అభ్యుచ్చయం అంటే మరింత విలువైన దృష్టాంతం నా దగ్గర మూడు టీకలు ఉన్నాయి ఈ పుస్తకాలు రత్నప్రభ భామతి న్యాయనిర్ణయము న్యాయ నిర్ణయం అంటే ఆనందగిరి ఆచార్యుడిది మూడింట్లో కూడా ఎవరు రాయదు చూసారు ఎవరు ఏమీ రాయదు వాళ్ళకి ఇది రాయదగ్గ విషయం అయినా ఈ ఆనందగిరి ఏదో అంటున్నాను చూద్దాం తథా స్వాధీనం జీవం వచ్చేది బ్రహ్మ తద్గతుత్వైన భావ సంసారస్య వజారంభణ మాత్రత్వాన ఆత్మాన్ని చోటుకు మరహతి ఎత్తు జగతే ఏకరూప బ్రహ్మకార్య కుతో స్వప్నేది తథా స్వప్నదృశ్యానాం భావానాం ఏకస్వప్నదురధిష్టానత్వేది పండితమూర్ఖాది వైచిత్ర్యం దృష్టం ఏం ఏకచిదాత్మాధిష్టానత్వేది వీరేశ్వరాది వైచిత్ర్య అవిరోధాత్ జగత చేతన కారణత్వం అవిరుద్ధానికి భావ అంటే అయితే అంటే ఆయన అభిచేయ అనే దానికి అది కూడా ఏమీ రాయలేదు ఉండదు వాళ్ళ తెలుగులో కూడా ప్రత్యేకంగా ఏమీ లేదు కదా అబ్జెక్ట్ చేయము మూ మూ పెట్టేస్తే అయిపోయింది అబ్జెక్ట్ చేయుడు అన్నాడు అందుకోసం ఆయనకి సంస్కృత విద్వాంసులు కనుక మూ పెట్టారు మరొకడైతే డూ కూడా పెట్టినా మీరు ఆశపడారు అబ్జెక్ట్ చేయుడు మీ ఎవరు రాయుడు మా చిన్నప్పుడు కృష్ణ అనవుడు నానుడు నానుడు అనవుడు అలాగే తెలుగులో వీళ్ళిద్దరూ ఎవరు అనవుడు నాముడు ఎవడు నాముడు వాడు ఎవడు కాదు అనగనగా వస్తాం అనగుడు అనగా అనగా అని వస్తుంది వాడెవరో మంచి కాదు ఇదు చాలా ఏం చేస్తుంది ఉపసంహార దర్శనాత్ నా ఇది చేత్ నక్షీరబుద్ధి ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణ పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి మీ ప్రశ్నలు లేదు మీరు అంతకుముందు ఇచ్చిన ప్రశ్నలు నా సభ్యులో ఉన్నాయి చెప్పండి అడిగితే ఆన్లైన్గా మనకి కంటూ అలాగే వ్యాపారానికి కూడా ఇప్పుడు స్వప్నంలో మీరు సాక్షి స్వప్నానికి మీరు సాక్షి ఆ సంగతి మీరు స్వప్నంలో మీకు తెలియదు స్వప్నం బయటకు తెలియదు అదే ఇలాంటి స్వప్నం చూసాను అని మీరు సాక్షి అనే సంగతి స్వప్నంలో తెలియదు స్వప్నంలో ఏముంటాయంటే స్వప్న ప్రపంచము స్వప్న పురుషుడు స్వప్న సాక్షి అని మూడు అంశాలు స్వప్న ప్రపంచము స్వప్న పురుషుని చేత దర్శించబడుతూ ఉంది స్వప్న పురుషుడు అంటే ఒక పర్సన్ ఉంటాడు ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి మీరే నేను అనే అభిమానం ఉంటుంది ఇతకి స్వప్నంలో ఒక మీరు జాగ్రత్త అవస్థలో రాజు ఉంది స్వప్నంలో బిచ్చగాడు జాగ్రత్త అవస్థలో బిచ్చగాడు ఎప్పుడు కూడా స్వప్నంలో రాజు అవుతూ ఉంటాడు ధనవంతుడు అవుతూ ఉంటాడు ఇది మామూలు స్వప్నం కాబట్టి ఆ బిచ్చగాడు లేకపోతే ధనవంతుడు స్వప్న పురుషుడు వాడు స్వప్నంలో ఒక భోగ ప్రపంచాన్ని ఖరీదైన ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటారు అది స్వప్న ప్రపంచం మీరు మీరు ఆ స్వప్న పురుషులు కాదు మీరు ఆ సంగతి మీకు అప్పుడు తెలియదు అప్పుడు మీరు ఆ స్వప్న పురుషులు నేనేనా అనుకుంటూ స్వప్నాన్ని దర్శిస్తారు అక్కడ ఉండే సుఖ కూడా అనుభవిస్తారు మీకు తెలివి వచ్చాక తెలుస్తుంది ఆ సుఖ దుఃఖాలు డొల్లా ఆ స్వప్న ప్రపంచం నిత్య నేను నుండి కాలేదు నేను బిచ్చగాలిని ఆ ధనవంతుడు కూడా కల్పితము నేను అలాంటి స్వప్నాన్ని తీర్చాను అంటే సాక్షి అని తెలివచ్చేటట్టు అప్పుడు అలాగే జాగ్రత్త వ్యవస్థలో నేను ఒక పురుషుడును ఒక వ్యక్తిని నాకు భార్య భర్త పిల్లలు సంసారం ఇల్లు వాటి అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఉన్నాయి ఇంతటితో ఆగరు ఇప్పుడు నేను చెప్పిన మామూలుగా సింపుల్ పీపుల్ గురించి చెప్పాను కొంతమంది ఇంకా కాంప్లెక్స్ పీపుల్ ఉంటారు వాళ్ళకి కులం మొత్తం వర్ణం వర్గం ఇంకా బియ్యం పాపం చాలా ఉంటాయి వాళ్ళకి చాలా జటిలంగా వాళ్ళు కూర్చుంటారు వాడు వాడు జాగ్రత్త పురుషుడు వాడి వాడి చేత అనుభవింపబడే ఒక ప్రపంచం ఉంటుంది జాగ్రత్త ప్రపంచం ఇప్పుడు మీరేంటి you think you are the జాగ్రత్త పురుష wrong you are not the జాగ్రత్త పురుష then who am I you are the ఆ సంగతి తెలిసేయాలంటే మీరు ఈ అజ్ఞాన నిద్ర నుండి మేలుకొనవలసి ఉంటుంది వారి ప్రశ్నలు కొన్ని ఉండిపోయి నేను కాగితం చేయలేదు ఏదో ప్రశ్న అడిగినప్పుడు చెప్పడం అది కూడా చెప్పాను సో ఇక్కడతో క్లాస్ చెప్తుంది ఈ పైన ఇంకా రెండు వేల పదహారులో బ్రహ్మసూత్ర క్లాసులు లేదు ఓకే రెండు వేల పదిహేను జనవరి ఒకటికి నేను ఊళ్ళోకి వస్తాను జనవరి ఒకటి ఇక్కడే ఉంటాను మీరు ఎవరైనా నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పదలుచుకుంటే మీరు ఫోన్ చేసి చెప్పవచ్చు I'm here and first January ఎందుకంటే ముప్పై ఒకటినే బయలుదేరుతున్నాను నేను ఫస్ట్ ఏదంటే ఇక్కడ ఉంటాను కొంచెం లేట్గా ఉంటాను whatever first night I'm here కాబట్టి ఇంకా తర్వాత ఆదివారం వస్తుంది ఇది దీన్ని తర్కపాదము అంటారు ఇప్పుడు చదువుతున్న పాదానికి తర్కపాదము దీంట్లో ఉపనిషత్తులలో ఉండే ఒక విషయ వాక్యం తీసుకుని బ్రహ్మయామరొకట అలాంటి విచారం ఉండదు ఎంతసేపు బ్రహ్మ జగత్ కారణము అద్వైతము అని అన్నదాని మీద వచ్చేటువంటి ఉత్తర ప్రత్యుత్తర ప్రశ్న సమాధానాల రూపంగా ఏకాకరణాది లోక ప్రసక్తి మనోహార దర్శనం ఉన్నది అది ఇంతలో అలాంటివేమో తర్వాత నవిలక్షణత్వాధికరణం రాబోతోంది రోదనాన్యత్వాధికరణం రాబోతోంది ఈ తర్కపాఠంలో ఎన్ని అధికరణాలు ఉంటే అన్ని మనం కదా వేదాంత దీంట్లో ఇంకా ఉపనిషత్తు పాఠం ఉందా లేదా అనే ప్రసక్తి ఉండదు కాబట్టి తర్కపాఠాన్ని గట్టిగా అధ్యయనం చేయగలిగిన పాదము మనం రెండు పెద్ద పెద్ద అధికరణాలని వాయిదా వేసి పెట్టుకుని చిన్న అధికరణాలను పొందించుకుని మనం ఫినిష్ చేసినాం అంటే ఇంకో పెద్ద అధికరణం స్మృతి స్మృతి అధికరణం పెద్ద అధికరణం అది ఫినిష్ చేసింది చిన్న అధికరణాలు కొన్ని అయ్యాయి అదేలాగా నేను వస్తూనే నదిలక్షణత్వాధికరణం మొదలుపెట్టి అదైన వెంటనే పదమన్యత్వాధికరణం కూడా మొదలుపెట్టి అదైన తర్వాత ఈ చిన్న చిన్న అధికరణాలు చదివితే మొత్తం పాదమంతా చదవదగ్గ సందర్భము అది రెండు వేల పదిహేను టార్గెట్ గా పెట్టుకోండి ఈ వీక్ లో ఈ వారంలో సోమవారము బుధ గురు మూడు రోజులు జ్యోతిర్బ్రాహ్మణం చదువుదాము శుక్రవారం సెలవు అంటే గురువారం పెట్టుకుని శుక్రవారం అలా మార్చుకున్నాం ఎందుకంటే శుక్రవారం నాడు ఒక ఫంక్షన్ ఒకటి దానికి అటెండ్ అవ్వాల్సిన సందర్భం ఉండేది కాబట్టి జ్యోతి బ్రాహ్మణం చర్చల దగ్గర శుక్రవారం లేనట్టు వెళ్తాను అది ఈ వారం జ్యోతి బ్రాహ్మణ ఈ వారం ఇవాళ ఆదివారం జ్యోతి బ్రాహ్మణ మూడు క్లాసులు చెప్పుకోండి బహుశా పూర్తవుతుంది పూర్తవకపోతే నేను కాకినాడ నుంచి చెప్పాక ఇంకో క్లాసులో పూర్తవుతుంది ఇంకా క్లాసెస్ ఉన్నాయి అప్పుడే అవ్వలేదు గీత క్లాసు ఇవాళ సాయంకాలం వచ్చే హినాదివారాలు కూడా గీతా క్లాసులు ఉంటాయి వచ్చే ఆదివారం బ్రహ్మసూత్ర క్లాసులు ఇంకా నా షెడ్యూల్ చెప్తున్నా పద్దెనిమిది కాకినాడ వెళ్తాను ఇరవై ఎనిమిది కాకినాడ నుంచి వస్తాను పద్దెనిమిది ఇరవై ఎనిమిదితో సహా మధ్యలో ఎక్కడ ఎప్పుడు క్లాస్ ఉండదు పద్దెనిమిది ఇంక్లూడింగ్ పద్దెనిమిది ఇరవై ఎనిమిది తర్వాత ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఉంటాను ఒకటి నేను హృషి చేసి వెళ్తాను పదిహేను హృషి చేసి నేను కాబట్టి మళ్ళీ పదహారు నుంచి క్లాసులు పంతొమ్మిది మన సమారోప ఇక్కడ పంతొమ్మిదే ఇరవై కాదు పంతొమ్మిది శాస్త్రి సెమినార్ ఇరవై ఒకటి నా ప్రయాణం కూడా ఇరవై ఒకటి ఆ సెమినార్ బాగా డెవలప్ అవుతుంది నాతో వాళ్ళు మాట్లాడారు గుడ్ పేపర్స్ వస్తున్నాయి నార్త్ ఇండియా నుంచి కూడా పేపర్స్ వస్తున్నాయి వాళ్ళకు కూడా వాళ్ళు మంచి వ్యవస్థ చేసే ప్రయత్నంలో ఉన్నారు నేను చెప్పాను చక్కటి వ్యవస్థ చేయండి వచ్చిన వాళ్ళకి భోజనాలు సరిగ్గా ఏర్పాటు చేయడం చెప్పాను ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఎందుకంటే సెషన్ ఎనిమిదిన్నరకే ప్రారంభం అవుతుంది breakfast tea break tea biscuits lunch break మళ్ళీ టీ బ్రేక్ ఈవినింగ్ డిన్నర్ ఉంటుంది రాత్రి హరికథా కాలక్షేపం సంస్కృతంలో ఉద్వాంసరాలు హరికథ హరికథ కూడా మీరు కొంతసేపైనా వినండి డిన్నర్ చేసి అప్పుడు రావచ్చు ఫుల్ డే ట్వంటీ ఫస్ట్ నేను ఉదయం I I make a presence day I will appear day ఒక నిమిషాలు మాట్లాడి సెమినార్ స్టార్ట్ అయిన తర్వాత మన సిద్ధికంఠ ఆనంద్ గారి పేపరు నేను నేను కూడా అటెండ్ అవ్వడం కోసం వెంటనే పెడుతున్నాను వారి పేపర్ అటెండ్ చేసి ఆ టీ బ్రేక్లో టీ తాగేసి నేను వెళ్ళిపోతున్నాను సెమినార్ నడుస్తుంది అదే రోజు సాయంకాలం నేను ఇది మొత్తం హెల్ప్ నేను అందరూ ఆశిస్తున్నాను శుభాకాంక్షలన్నా ఆశిస్తున్నాను నేనుంది పేరు ఏముంది నేను ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వాపసు వచ్చేస్తాను మళ్ళీ జనవరి ఫస్ట్ ఈ ఊళ్ళో ఉంటాను ఓం